అమ్మాయిని ప్రేమించి చాలా బాధపడిపోతాను జబ్బు లేకపోతే నేను జబ్బు అవ్వదు కదమ్మా చెప్పమంటావా నాన్న ఈ విధంగా మా నాన్నగారు పిలిచేయక చేయలేదమ్మా చిన్న గరివి రైల్వే స్టేషన్ కి వచ్చానమ్మా అమ్మాయిలు ఉంటే ప్రేమించడానికి love is our life is danger కదమ్మా ఏ అమ్మాయిని కనిపిస్తే ప్రేమించడం మా మానవుల కర్తవ్యం కదా అప్పుడు చూడమ్మాయి గారు ఎప్పుడైనా స్టేషన్ లో కూర్చోను పలసిన ట్రైన్ వచ్చిందమ్మా ఆ ట్రైన్ లో ఒక అందమైన చంబల్పూర్ రాణి నా కళ్ళుకు ఇంపుగా కనిపించిందమ్మా ఎప్పుడైతే చూశాను అమ్మాయి కేసు నేను నాకు సమయం ఇద్దరు ఇరుగురు చూసుకుంటాను ఇద్దరికి కలిసిపోయి కళ్ళు కళ్ళు ఎప్పుడు కళ్ళు కొల్లి కలిసాయో అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టానమ్మా ఎప్పుడైతే నేను అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాను ట్రైన్ కి వెళ్ళిపోయిందమ్మా టైం అయిపోయి ఉంటదరా ఆవిడ గారు లెటర్ ఇచ్చారమ్మా నీకే అమ్మాయికి నేను ఎంత ఉందరా ఎంత లవ్వు అవును. అమ్మాయి ఎప్పుడైతే లెటర్ లో విధంగా ఉంది నగరానికి నగరం నగరానికి నగరం నగరానికి పట్నం నగరానికి పట్నం పట్నానికి పల్లి పట్నానికి పల్లి పల్లికి నాడ పల్లికి నాడ నాడకు టూరు నాడకు టూరు టూరుకు ఊరు టూరుకు ఊరు ఆ ఊరి పిల్లు నూరు ఇదేంటి నాకు అర్థం కాలేదే నీలాంటి తెలివైన పాప పాప పాప తీసుకెళ్ళి ఏంటి పాప పాప ఏంటి ఆ పాప దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి గారు ఈ లెటర్ లో ఉండటం కొంచెం విడదీసి చెప్పండి అమ్మా ఓహో నీకంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయికి చూపించావు ఎలా చెప్తుంది నగరానికి నగరం నగరానికి నగరం నగరానికి పట్నం విశాఖపట్నం పట్నానికి పల్లె పల్లికి నాడ కాకినాడ నాడక టూరు టూరుకు ఊరు ఆ ఊరే పెళ్ళు నూరు అంత దూరమే డ్రెస్ వేసుకుని బస్సుకి వెళ్ళాను అమ్మాయి ఆ రోజు పైన మరుసలు బయలుదేరిపోను ఒకటే నడక ఒకటే ఫోజు ఒకటే king of king road junction లో నడక అంటే నీకు ఇంగ్లీష్ రాదా ఆ, ఇంగ్లీష్ తెలీదురా నైట్ కి వచ్చేకూడదు ఇంగ్లీష్ నేర్పుతాను ఆ, నీకు గారు ఆ? ఆ రోడ్ జంక్షన్ లో చిన్న గుడుసు గుడుసా గుడుసు ఆ గుడుసు గుడిసెలు నీకు తెలియదా ఏయ్, గుడుసు? నీకు చిన్నప్పుడు నేను చూడలేదు గుడిసెలు చిన్న చిన్న చిన్నప్పుడు నువ్వు చూసుంటావు గుడిసెలు ఆ మాకు గుడిసు పక్కనే ఏడంతస్తుల మేడ ఓహో గుడిసె పక్కన మేడ మా అమ్మాయి పెద్ద మేడ అబ్బాయి ఏం హ, అదృష్టం అంటే మనది కాలం కలిసి వచ్చింది ఆ. భార్య రూపైతే భర్తకు శత్రువు అవును. వెంటనే ఇంట్లో ప్రవేశించానమ్మా ఇంట్లోకి వెళ్ళాను అమ్మా కింద మీద పెట్టాను కలుపు గుండెలమ్మా ఎప్పుడు కింద పెట్టాను అమ్మాయిని చాలా కలుసుకున్నాం కదా ఏవేవో మాటలు ఏవేవో ఆలోచనలు ఏవేవో బాసులు అమ్మ నాకంటా ముందైపోయిందమ్మా ఆవిడ పిల్ల అయిపోయిందమ్మా మా దగ్గరలోడు బజారుకి వెళ్ళాడు అదే టైం చూసుకొని ఏవేవో మాటలు ఏవేవో లిటికేషన్స్ మాట్లాడేస్తానమ్మా ఆయన వచ్చాడమ్మా మా జగలోడు ఇంట్లో నేనున్నాను ఓరు పక్క మంతుడా నేనేమో చేతులు తిండ్రే నేను గరివిళ్ళైనా స్వచ్ఛపాను కాదు ఓరు తిండ్రే ఓరు పక్క మంతుడా ఏవేవో దేవుడు తలుసుకుంటాను లేదు ఉండదు టెన్షన్ ఫీలింగ్ అమ్మాయి గారు ఎప్పుడైతే తసా దీని నా ఇంట్లో ఉన్నాను ఆ సమర్థకర ఆడపిల్ల కదమ్మా ఎలాడే కూర్చుని పెట్టింది అగట బద్దలు జాడి మరింత వరస్ట్ బద్దలు జాడింటే మాగే ముక్కలు జాడాను ముక్కలు జాడ దగ్గొచ్చింది అదిరిగిపోతున్నావు నోరు మూసుకొని నోబులో ఉన్నాను మా జగలోడి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడమ్మా ఇంట్లోకి ఎంటర్ అందుకో కక్కి కత్తి ఎందుకు నిన్ను చూసుంటాడు స్వామి బండ్లవాడ వెంకటరమణ ఎప్పుడైతే చాడీలో దేవుళ్ళు కొలుసుకుంటానో కత్తి పట్టుకొని మా తగిలోడు నా దగ్గరికి వచ్చి అమ్మ ఊరుకున్నాడు అమ్మ మా తగిలోడు వచ్చి ఊరుకున్నాడా ఏంటది కోడి పట్టుకుందిగా కోడి దొరకలేదమ్మా నా జాడీ మీదకి వచ్చి వాలింది చంపేసాడంటే ఏం చేస్తాం మళ్ళీ ట్రై చేస్తాడు కోడి దొరకలేదు జాడీలో ఉన్న జుట్టు దొరికిపోయిందా వాడి ఆ జుట్టు పట్టుకుని మీద తీసి ఎవడు రాని అడిగాడు వాడిల్లంటే నేను నా గడ పెక్కపోదునమ్మా కోరుకున్నానా ఎముడుందా అన్నాను ఎముడు ఎవడు అయితే ఎందుకు వచ్చావరని అడిగాడమ్మా అడిగారా ఒరే పిచ్చివాడా నువ్వు కోడి ప్రాణములు తీస్తామన్నావు కదరా ఆ ప్రాణాలే పట్టి పడిసి యమలోకం నుంచి వచ్చిన యమ అను డైలాగ్ తీరా ఇంట్లో అయిపోతు నాకు భజన అలాగే వెళ్ళిపోతుండగా మరొక అమ్మాయి కనిపించింది అదిరి బెండు మర్యాద సూపర్ గా ఉంది ఒక మంచి పాట పడుతున్నామా